నాటికి నాడు కొత్త నేటికి నేడు కొత్త నాటకపు దైవమవు నమో నమో సిరుల రుక్మాంగదు చేతి కత్తిధార తొల్లి పరస ధర్మాంగదుపై వనమాలాయ హరి నీ కృప కలిమినట్లనే అరులచే కరి ఖడ్గధార నాకు కలువదండాయ మునుప ధార తొల్లి పొనిగి చంద్రమతికి పూవుదండాయ వనజాక్ష నీ కృపను పరశత్రులెత్తినట్టి ఘనఖడ్గధార నాకు కస్తూరివాటాయ చలపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి కలుషము బెడబాపి కాచినట్టు అలర శ్రీ వెంకటేశ ఆపదలిన్నియు బాపి ఇలా నన్ను కాచినది అన్న కథలాయ